కిం పునః తత్వం కర్మాదేహ యద్బోద్ధవ్యం వక్ష్యామి ఇది ప్రతిజ్ఞాతం ఉచ్యతే కర్మణ్యకర్మయ పశ్యేదకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్నకర్మకృత్ కర్మణి కర్మ క్రియతే ఇది వ్యాపారమాత్రం తస్మిన్ కర్మణి तस्मिन् कर्मणि अकर्म कर्माभावम् यः पश्येद् अकर्मणि च कर्माभावे कर्तृतन्त्रत्वात् प्रवृत्तिनिवृत्त्योः वस्तु अप्राप्य एव हि सर्व एव क्रियाकारकादिव्यवहारः अविद्याभूमौ एव कर्म यः पश्येत् पश्यति स बुद्धिमान् मनुष्येषु स युक्तो योगी कृत्स्नकर्मकृत् समस्तकर्मकृच्च स इति स्तूयते कर्माकर्मणोः इतरेतरदर्शी ननु किम् इदम् विरुद्धम् उच्यते कर्मणि अकर्मयः पश्येदिति अकर्मणि च कर्म इति न हि कर्म अकर्म स्याद् अकर्म वा कर्म తత్ర విరుద్ధం కథం పశ్యేద్ద్రష్టా నను అకర్మ ఏవ పరమార్థతః సత్ కర్మవద్ అవభాసతే మూఢదృష్టేః లోకస్య తథా కర్మ ఏవ అకర్మవత్ తత్ర యథాభూతదర్శనార్థం ఆహ భగవాన్ కర్మణి అకర్మయః పశ్యేత్ ఇత్యాది అతో న విరుద్ధం बुद्धिमत्वाद्युपपत्तेश्च बोद्धव्यम् इति च यथाभूतदर्शनम् उच्यते न च विपरीतज्ञानात् अशुभात् मोक्षणम् स्यात् यज्ञात्वा मोक्ष्यसे शुभात् इति च उक्तम् तस्मात् कर्माकर्मणि विपर्ययेण गृहीते प्राणिभिः తద్విపర్యయగ్రహణనివృత్త్యర్థం భగవతో వచనం కర్మణి అకర్మయ ఇది నచ కర్మాధికరణం అకర్మ అస్తి కుండే బదరాణీవ నీ అపి అకర్మాధికరణం కర్మ అస్తి కర్మాభావత్వాత్ అకర్మణ అతో విపరీతగృహీతే కర్మాకర్మణి లౌకికై యథా మృగతృష్ణికాయాम् ఉదకम् శుక్తికాయాం వా రజతం నను కర్మ కర్మ ఏవ సర్వేషాం న క్వచిద్వ్యభిచరతి తన్న నౌస్థస్య నావిగచ్చంత్యాం తటస్థేషు అగతిషు నగేషు ప్రతికూలగతిదర్శనాత్ దూరేషు చక్షుషా असन्निकृष्टेषु गच्छत्सु गत्यभावदर्शनात् एवम् इहापि अकर्मणि अहम् करोमि इति कर्मदर्शनम् कर्मणि च अकर्मदर्शनम् विपरीतदर्शनम् येन तन्निराकरणार्थम् उच्यते कर्मणि अकर्म यः पश्येत् इत्यादि तदेतत् उक्तप्रतिवचनम् अपि असकृत् अत्यन्तविपरीतदर्शनभाविततया मोमुह्यमानो लोकः श्रुतमपि असकृत् तत्त्वम् विस्मृत्य मिथ्याप्रसङ्गम् अवतार्य अवतार्य चोदयति इति पुनः पुनः उत्तरम् आह भगवान् दुर्विज्ञेयत्वम् च వస్తునः అవ్యక్తోయమచింత్యోయम् నాయతే మ్రియతే ఇత్యాదినా ఆత్మని కర్మాభావ శ్రుతిస్మృతిన్యాయ ప్రసిద్ధ ఉక్తో వక్ష్యమాణశ్చ తస్మిన్ ఆత్మని కర్మాభావే అకర్మణి కర్మ కర్మవిపరీతదర్శనం అత్యంతనిరూఢం యత किम् कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः देहाद्याश्रयम् च कर्म आत्मनि अध्यारोप्य अहम् कर्ता मम कर्म मयास्य फलम् भोक्तव्यम् इति च तथा अहम् तूष्णीम् भवामि येनाहम् निरायासः अकर्म సుఖీ సమ్ ఇది కార్యకరణాశ్రయవ్యాపారో పరమం తత్కృతం సుఖిత్వం ఆత్మని అధ్యారోప్య నకరోమి కించిత్ తూష్ణీం సుఖం ఆసం ఇది అభిమన్యతే లోక తత్ర ఇదం లోకస్య విపరీతదర్శనాపనయనాయ ఆహ భగవాన్ కర్మణి అకర్మయ పశ్యేత్ ఇత్యాది అత్ర కర్మ కర్మ ఏవ సత్ కార్యకరణాశ్రయం కర్మరహితే అవిక్రియే ఆత్మని సర్వై అధ్యస్తం యత పండిత అపి అహం కరోమి ఇది మన్యతే అత ఆత్మసమవేతయా సర్వోక ప్రసిద్ధే కర్మణి నదీకూలస్థు ఇవ వృక్షు గతి ప్రాతిలోమ్యేన అకర్మ కర్మాభావం యథాభూతం గత్యభావం ఇవ వృక్షు యః పశ్యేత్ అకర్మణి చ కార్యకరణవ్యాపారోపరమే కర్మవత్ ఆత్మని అధ్యారోపితే తూష్ణీం అకుర్వన్ సుఖం ఆస ఇది అహంకారాభిసంధిహేతుత్వాత్ తస్మిన్ అకర్మణి చ కర్మ యః పశ్యేత్ య ఏవం కర్మాకర్మవిభాగజ్ఞः స బుద్ధిమాన్ పండితో మనుష్యేషు స యుక్తో యోగీ కృత్స్నకర్మకృత్య సహ అశుభాత్ మోక్షితః కృతకృత్యో భవతి ఇత్యర్థः అయం శ్లోకः అన్యథా వ్యాఖ్యాతः కైశ్చిత్ కథం నిత్యానాం కిల కర్మణాం ఈశ్వరార్థే అనుష్ఠీయమానానాం తత్ఫలాభావాత్ అకర్మణి తాని ఉచ్యంతే గౌణ్యా వృత్యా తేషాం చాకరణం అకర్మ తచ్చ ప్రత్యవాయఫలత్వాత్ కర్మ ఉచ్యతే గౌణ్యా వృత్యా తత్ర నిత్యే కర్మణి అకర్మ యః పశ్యేత్ ఫలాభావాత్ యథా ధేనుః అపి గౌః అగౌః ఉచ్యతే క్షీరాఖ్యం ఫలం న ప్రయచ్చతీతి తద్వత్ తథా నిత్యాకరణే తు అకర్మణి చ కర్మ యః పశ్యేత్ నరకాదిప్రత్యవాయఫలం ప్రయచ్చతి ఇది నేతత్ యుక్తం వ్యాఖ్యానం ఏం జ్ఞానాత్ అశుభాత్ మోక్షానుపపత్తే యజ్ఞాత్ यज्ञात्वा मोक्ष्यसे शुभात् इति भगवता उक्तम् वचनम् बाध्येत कथम् नित्यानामनुष्ठानात् अशुभात् स्यान्नाम मोक्षणम् न तु तेषाम् फलाभावज्ञानात् न हि नित्यानाम् फलाभावज्ञानम् अशुभमुक्तिफलत्वेन चोदितम् नित्यकर्मज्ञानम् वा न च भगवता एव इह उक्तम् ఏతేనాకర్మణి కర్మదర్శనం ప్రత్యుక్తం నహి అకర్మణి కర్మ ఇది దర్శనం కర్తవ్యతయా ఇహ చోద్యతే నిత్యస్య తు కర్తవ్యతా మాత్రం నచ అకరణాత్ నిత్యస్య ప్రత్యవాయో భవతి ఇది విజ్ఞానాత్ కించిత్ ఫలం స్యాత్ నాపి నిత్యాకరణం జ్ఞేయత్వేన చోదితం నాపి కర్మ అకర్మ ఇది మిథ్యాదర్శనాత్ అశుభాత్ మోక్షణం బుద్ధిమత్వం యుక్తత కృత్స్నకర్మకృత్వాది చ ఫలం ఉపపద్యతే స్తుతిర్వా మిథ్యాజ్ఞానమే హి సాక్షాదశుభరూపం కృత అన్యస్మాదశుభాత్ మోక్షణం నహి తమ తమసో నివర్తకం భవతి నను కర్మణి యదకర్మదర్శనం అకర్మణి వా కర్మదర్శనం నతత్ మిథ్యాజ్ఞానం కిం తర్హి గౌణం ఫలభావాభావనిమిత్తం न कर्माकर्मविज्ञानादपि गौणात् फलस्य आश्रवणात् नापि श्रुतहान्यश्रुतपरिकल्पनया कश्चिद्विशेषो लभ्यते स्वशब्देनापि शक्यम् वक्तुम् नित्यकर्मणाम् फलम् नास्ति अकरणाच्च तेषाम् नरकपातः स्यादिति तत्र व्याजेन परव्यामोहरूपेण కర్మణి అకర్మయ పశ్యేదిత్యాదినా కిం తత్ర ఏం వ్యాచక్షాణేన భగవత ఉక్తం వాక్యం లోకవ్యామోహార్థమితి వ్యక్తం కల్పితం స్యాత్ నేతచ్చద్మరూపేణ వాక్యేన రక్షణీయం వస్తు నాపి శబ్దాంతరేణ పునఃపున ఉచ్యమానం సుబూధ స్యాద్ వక్తుం యుక్తం కర్మణ్యేవాధికారస్తే इति अत्र हि स्फुटतर उक्तः अर्थो न पुनः वक्तव्यो भवति सर्वत्र च प्रशस्तम् बोद्धव्यम् च कर्तव्यमेव न निष्प्रयोजनम् बोद्धव्यम् इति उच्यते न च मिथ्याज्ञानम् बोद्धव्यम् भवति तत्प्रत्युपस्थापितम् वा वस्त्वाभासम् नापि नित्यानामकरणात् अभावात् ప్రత్యవాయభావోత్పత్తిः నాసతో విద్యతే భావः इति వచనాత్ కథమసతः సజ్జాయేత ఛాందోగ్య ఉపనిషత్ షట్ ద్వి ద్వి ఇది చ దర్శితం అసతః సజ్జన్మప్రతిషేధాత్ అసతః సదుత్పత్తిం బ్రువతా అసదేవ సద్భవేత్ సత్ అసద్భవేత్ इति उक्तम् स्यात् तच्च अयुक्तम् सर्वप्रमाणविरोधात् न च निष्फलम् विदध्यात् कर्मशास्त्रम् दुःखस्वरूपत्वात् दुःखस्य च बुद्धिपूर्वकतया कार्यत्वानुपपत्तेः तदकरणे च नरकपाताभ्युपगमे अनर्थाय एव उभयथापि करणे अकरणे च शास्त्रम् निष्फलम् कल्पितम् स्यात् स्वाभ्युपगमविरोधः च नित्यम् निष्फलम् कर्म इति अभ्युपगम्य मोक्षफलाय इति ब्रुवतः तस्माद्यथाश्रुत एव अर्थः कर्मणि अकर्मयः इत्यादेः तथा च व्याख्यातः अस्माभिः श्लोकः